పునర్వసు నక్షత్రం స్తోత్రం అదితి ధౌరదితిరం తరి క్షమదితి మాతా సపితాన పుత్ర విశ్వేదేవ అదితి పంచజన అదితి జాతిమాది తిజ్జనిత్వం రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి